قل أرأيتم شركاءكم الذين تدعون من دون الله أروني ماذا خلقوا من الأرض أم لهم شرك في السماوات أم لهم شرك في السماوات أم آتيناهم كتابا فهم على بينة منه بل إن يعد الظالمون بعضهم بعضا إلا غرورا إن الله يمسك السماوات والأرض أن تزولا ولئن زالتا إن أمسكهما من أحد من بعده إنه كان حليما غفورا ప్రవక్త వారితో ఇలా అను అల్లాను కాదని మీరు వేడుకునే మీ భాగస్వాములను మీరు ఎప్పుడైనా చూశారా వారు భూమిపై సృష్టించింది ఏమిటో నాకు చూపండి లేక ఆకాశాలలో వారికున్న భాగస్వామ్యం ఏమిటి ఒకవేళ వారు చూపలేకపోతే ఇలా అడుగు మేము వారికి ఏదైనా పత్రాన్ని వ్రాసి ఇచ్చామా దాని ఆధారంగా వారు తమ ఈ షిర్కు విషయంలో స్పష్టమైన ఒక ప్రమాణం కలిగి ఉండటానికి లేదు అయితే ఈ దుర్మార్గులు ఒకరినొకరు కేవలం కుయుక్తులతో మోసగించుకుంటూ పోతున్నారు యథార్థం ఏమిటంటే ఆకాశాలను భూమిని తమ స్థానాల నుండి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 హెచ్చరిక చేసేవాడు తమ వద్దకు వచ్చి ఉన్నట్లయితే తాము ప్రపంచంలోని ప్రతి జాతి కంటే మిక్కిలి సన్మార్గగాములమై ఉండేవారము అని వారు కఠోరమైన ప్రమాణాలు చేసి అంటూ ఉండేవారు కాని హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వచ్చినప్పుడు అతని ఆగమనం వారిలో సత్యం నుండి పలాయనాన్ని తప్ప మరి దేనిని అధికం చేయలేకపోయింది వారు భూమిపై మరింత దురహంకారంతో తిరుగసాగారు దుష్ట పన్నాగాలు పన్నసాగారు వాస్తవానికి దుష్ట పన్నాగాలు వాటిని పన్నే వారినే ముంచివేస్తాయి ఇక పూర్వపు జాతుల పట్ల అల్లాహ్ అవలంబించిన విధానాన్నే వారి పట్ల కూడా అవలంబించాలని వారు నిరీక్షిస్తున్నారా అలా అయితే నీవు అల్లా విధానములో మార్పును ఎంతమాత్రం చూడలేవు అల్లా సంప్రదాయాన్ని దాని నిర్ణీత మార్గం నుండి ఏ శక్తి మరల్తతాన్ని కూడా నీవు ఎన్నటికీ చూడలేవు వారు భూమిపై ఎన్నడూ సంచరించి ఉండలేదా వారికి పూర్వం గతించిన వారికంటే అత్యంత బలవంతులైన ప్రజలు ఎదుర్కొన్న పరిణామం ఎలాంటిదో వారికి కనిపించేందుకు అల్లాను అసట్టుడుగా చేసే వస్తువు ఏదీ ఆకాశాలలోనూ లేదు భూమిపైన లేదు ఆయన సర్వమూ ఎరిగినవాడు సర్వమూ చేయగల సమర్థుడు ఒకవేళ ఆయన ప్రజలను వారు చేసిన అకృత్యాలకు గాను పట్టుకుంటే భూమిపై ఏ ప్రాణిని సజీవంగా వదిలిపెట్టేవాడు కాడు కాని ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తున్నాడు తరువాత వారి నిర్ణీత వ్యవధి పూర్తి అయినప్పుడు అల్లాయే స్వయంగా తన దాసులను చూసుకుంటాడు